रागीकर्मफलप्रेप्सुर्लुब्धो हिंसात्मको शुचिः हर्षशोकान्वितः कर्ता राजसः పరికీర్తి रागी రాగ అస్తి రాగీ రాగి కర్మఫలప్రేప్సు కర్మఫలార్థీ లుబ్ధ పరద్రవ్యు సంజాతృష్ణ తీర్థాదౌ చ స్వద్రవ్యాపరిత్యాగీ హింసాత్మకः పరపీడాస్వభావः అశుచిः బాహ్యాంతఃశౌచవర్జితో హర్షశోకాన్విత ఇష్టప్రాప్తౌ హర్షः అనిష్టప్రాప్తౌ ఇష్టవియోగే చ శోకः తాభ్యాం హర్షశోకాభ్యాం అన్వితः సంయుక్తः తస్య ఏవ చ కర్మణः सम्पत्तिविपत्योः हर्षशोकौ स्याताम् ताभ्याम् संयुक्तो यः कर्ता स राजसः परिकीर्तितः